నిర్మించాము దేదీప్యమానంగా వెలిగే వెచ్చని దీపాన్ని సృష్టించాము ధాన్యం కూరగాయలు పండేందుకు దట్టమైన తోటలు పెరిగేందుకు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాము ఇదంతా వాస్తవం కాదా إن يوم الفصل كان ميقاتا يوم ينفخ في الصور فتأتون أفواجا وفتحت السماء فكانت أبوابا وسيرت الجبال فكانت سرابا నిస్సందేహంగా తీర్పు దినం ఒక నిర్ణీత సమయం శంఖం పూరించబడే రోజున మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు ఆకాశం తెరువబడుతుంది అది ద్వారాలకు ద్వారాలుగా మారిపోతుంది పర్వతాలు నడిపింపబడతాయి ఎండమావులుగా మారిపోతాయి إن جهنم كانت مرصادا للطاغين مآبا لابثين فيها أحقابا لا يذوقون فيها بردا ولا شرابا إلا حميما وغساقا جزاء وفاقا إنهم كانوا لا يرجون حسابا وكذبوا بآياتنا كذابا وكل شيء أحصيناه كتابا فذوقوا فلن نزيدكم إلا عذابا నిశ్చయంగా నరకం ఒక మాటు ధిక్కారులకు అది నివాస స్థలం యుగాల తరబడి వారు అక్కడే పడి ఉంటారు అందులో ఎలాంటి చల్లదనాన్ని పానీయాన్ని వారు చవిచూడలేరు